परन्तु तत्र ब्राह्मणे रध्नोत्येव तेन कर्मणा इत्युक्त्वा यद्विश्वे देवाः समभरं तस्मादभ्यातानाः वैश्वदेवाः वैश्व वै अभ्यातानाः विश्वदेवाः भवन्ति कुतः विश्वे देवाः समभरन् सर्वे देवाः इत्यर्थः सर्वे देहा यथा समभरन् सम्भरन्ति सज्जाः अभवन् इत्यर्थः విశ్వే సర్వే దేవా యతః సమభరం తస్మాదభ్యాతానా ఇది అభ్య అభ్యాతానా వైశ్వదేవా ఇది అభ్యా వైశ్వదేవా అభ్యాతానా భవంతి ఇది అభ్యాతానా వ్యాఖ్యానం కృతం యత్ ప్రజాపతిర్జయాన్ ప్రాయుచ్చత్ తస్మాత్ జయా ప్రాజాపత్యాः ఇత్యుక్తం పాఠక్రమేణ అత్ర యదా వేళాయాం జయసంజ్ఞకానాం మంత్రాణం వ్యాఖ్యానం కృత్వా తతః అభ్యాతానా తతః రాష్ట్రభృతామితి క్రమ ఆశ్రయణీయ ఆసీత్ క్రమవిపర్యాసే తత్ర ఫలమస్తి నవా ఇది ఉత్తరత్ర చింత్యతే యత్ ప్రజాపతిర్జయా అన్ప్రాజచ్చత్తస్మా తస్మాజ్జయా ప్రాజాపత్యా ప్రజాపతిర్జయానింద్రాయ వృష్ణే ప్రాజచ్చత్ తస్మాత్ యత ప్రజాపతి జయాన్ ప్రాజచ్చత్ తస్మాజ్జయా ప్రాజాపత్యా తదనంతరం యద్రాష్ట్రభృద్భిరాష్ట్రమాదదతా యద్రాష్ట్రవృద్ధి రాష్ట్రమాదదత అసురై దేవానాం రాష్ట్రాన్ని యదా స్వాయత్తీకృతాన్ని ఏతై రాష్ట్రభృన్మంతై పునః రాష్ట్రం దేవా ఆదదత తస్మాత్ రాష్ట్రభృత్ సమ్యకా మంత్రా ఇది ఉచ్యంతే ఆష్ట్రభృద్భి రాష్ట్రమాదదత తద్రా ఆష్ట్రభృతాగం రాష్ట్రభృత్వం पुनः ब्राह्मणे ते देवा अभ्यातानैरसुदानभ्यातन्वतायै जयैरजयन् राष्ट्रभृद्भिः राष्ट्रमाददता इति विवरणम् अत्र ईषत् चिन्त्यते प्रथमतः वैश्वदेवाः अभ्यातानाः इत्युक्त्वा प्राजापत्याः जयाः इत्युक्त्वा ततः राष्ट्रभृत्संकानां क्रमः आदृतः तत्र एवमस्ति सन्नाहः सन्नाहोत्तरं प्रवृत्तिः प्रवृत्तिरुत्तरं फलसम्पत्तिः इति यतः प्रजाप अभ्यात सर्वे देवाः समनह्यन् सन्नाहोत्तरं जयं जयसंज्ञकं मन्त्रं लब्ध्वा ततः असुरैः सह युद्धं कृत्वा राष्ट्रम् आदत आददत इति हेतुफलक्रमः अस्ति ప్రథమత బ్రాహ్మణే అభ్యాతార సమ్యకానాం అభ్యాతార సమ్యకానాం మంత్రాణం బ్రాహ్మణమభిహితం సన్నాహ ప్రవృత్తి సిద్ధి ఇది క్రమ ఆశ్రిత ఇది జ్ఞాయతే అనేన అన్యోపి స్వరసంబంధీ కష్టన విశేష అత్ర లక్ష్యతే అస్మిన్ అనువాకే బ్రాహ్మణే దేవావయజ్ఞే కుర్వత ఇది కథం కోయం విశేష లక్ష్యతే ఇది చేతి एवमस्ति यत् प्रजापतिर्जया अन्प्राजच्छत्तस्माज्जया अः प्राजापत्याः ततः यद्राष्ट्रभृद्भिराष्ट्रमाददत तद्राष्ट्रभृतागुराष्ट्रभृत्वम् ते देवा अभ्यातानैरुसदानभ्यातन्वता जयैरजयन् राष्ट्रभृद्भिराष्ट्रमाददत्